గోత్రోద్భవుడైనటువంటి సత్యవచ ఆచార్యుల వారు చెప్పారు అని అంటాడు statement it is a statement స్వామిజీ మళ్ళీ ఇంద్రుడు చెప్పిన తర్వాత ఒక సత్యం అంటున్నాడు సరిపోద్దా ఎనఫ్ దీనికోసమే ఇటువంటి అన్ని పెట్టేది ఇప్పుడు మళ్ళీ అది చెప్పాల్సిన అవసరం లేదు సత్యం స్వాధ్యాయ ప్రవచన అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు దీని విషయం ఆయన ఇట్లా అన్నాడు సత్యం చాలని ఎందుకు అనాల్సి వస్తుంది తెలుసా ఎప్పుడు కూడాను గుర్తుపెట్టుకోండి మంగళకరమైనటువంటి లక్షణాలు ఒక్కటి గనక మన జీవితంలోకి వస్తే ఆటోమేటిక్ అన్ని వస్తాయి అన్ని వస్తాయి అది తమాష ముప్పై ఆరు లక్షణాలు భక్తుడు చెప్పేది ఎందుకో తెలుసా అద్వేష్ట సర్వభూతానా మైత్రి ఒక్కటి రాదు మన దగ్గర ఉండదు ఒక్కటి వచ్చింది అన్ని వస్తాయి మంచానికి నాలుగు కోళ్లు నాలుగు కోళ్లు పట్టుకొని లాగాల్సిన అవసరం లేదు ఒక కోడి పట్టుకొని లాగితే నాలుగు కదా ఇప్పుడు జుట్టు పట్టుకొని లాగమంటే ఏంటి దొరికినంత వరకే కదా మొత్తం ఆయనకున్న వెంట్రుకలన్నీ ఏడబడుకుని లాగుతాం మనం దొరికినా ఎంతవరకు అయితే దొరికిందో అంతవరకు పట్టుకొని లాగితే మొత్తం వస్తాయని అర్థం అర్థమవుతుంది కాబట్టి ఒక్క ఇప్పుడు నాలుగు కాళ్ళు ఉంటాయి మంచానికి ఒక్క కాళ్ళు పట్టుకుని లాగామనుకోండి వస్తా ఉంటుంది అంతేగాని నాలుగు కాళ్ళు పట్టుకోవడం మంది కానీ నాలుగు చేతులు ఎక్కడున్నాయి అది దాని అర్థం ఏ ఒక్క లక్షణం వచ్చినా గుర్తుపెట్టుకోండి అందుకని ఎప్పుడైనా మనలో చాలా ఉండొచ్చు మనకి ఏదైతే సాధించలేకపోతున్నాం ఒక్కటి సాధించండి మీరు తర్వాత అన్ని సాధించేస్తారంతే ఇది సీక్రెట్ సీక్రెట్ ఇది ఇప్పుడు ఉదయాన్నే నిద్ర లేవలేరు అనుకోండి కొన్ని కొన్ని జీవితంలో ఎంత డిఫికల్ట్ అంటే ఇప్పుడు ఇది ప్రాతకాలంలో నిద్ర లేవడం కొందరు జీవితాంతం కూడా కొందరు అంటారు నాకు తొంభై వచ్చింది తొంభై వచ్చింది కానీ ఆ ఉదయం నిద్ర లేవడం మాత్రం నా వల్ల కదా చూసారా అంత డిఫికల్ట్ అదే కొందరు ఇప్పుడు మాకనుకోండి నిద్ర లేవకపోవడం మా వల్ల కాదు రాత్రి పన్నెండు గంటలు పడుకుంటున్నాం అయినా కూడా నాలుగు గంటలకి ఇప్పుడు అవక ఇప్పుడు అవసరం <laughs> ఎట్లుంటాయంటే అభ్యాసం ఇదంతా అభ్యాసం చిన్న చిన్నవి ఇప్పుడు నిద్ర అనుకోండి అదొక్కటి జయించండి చాలా అంతే మార్నింగ్ లేవలేరు ప్రయత్నం చేయండి ఏదో విధంగా ఎట్లయినా ప్రయత్నం చేయండి శుభ్రంగా ఒక్కటి జయించేస్తే ఆ తర్వాత అనిపిస్తుంది ఇంకోటి కూడా నేను చేయగలను ఇంకోటి కూడా నేను చేయగలను కొందరు ధ్యానం చేయాలని నలభై సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి రేపు రేపు రేపు రేపు రేపు రేపు అని దానికి రూపే లేకుండా పోయి పాపం ఒక అతను అయితే నా దగ్గర ఏడ్చాడు స్వామీజీ ఇట్లా అయిపోయి నేను ధ్యానమే చేయలేకపోయినంటే నో నువ్వు బాకు ఎందుకనంటే నువ్వు ప్రతిరోజు రేపు రేపు అనుకుంటున్నావు కదా కదా కనీసం రేపు ధ్యానం చేయాలనేదన్నా ప్రతిరోజు అనుకున్నావు ఆ ధ్యాస ఉంది నీకు తప్పకుండా ఒక రోజు నువ్వు ధ్యానం చేస్తావు ఎందుకంటే అది కూడా లేని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నిరాశ అనేది మనసులో ఉండనేకూడదు ఎప్పుడు జీవనంగా ఉండాలి ఆనందంగా ఉండాలి తృప్తిగా ఉండాలి సరేనా కాబట్టి ఇక్కడ కూడాను ఆ సత్యవచాచార్యులు చెప్పాడండి ఏమని సత్యమితి సత్యం ఏవా అనుష్ఠేయం ఒక్క సత్యం ఒక్కటి మాత్రం అనుష్ఠిస్తే చాలు స్వాధ్యాయ ప్రవచనం చేస్తుండు అని దాని అర్థం ఏంటో తెలుసా అంటే ఇంకా తపస్సు అవసరం లేదని ఆటోమేటిక్ వస్తుంది వృతం ఆటోమేటిక్ వస్తుంది దమం శమం <laughs> ఏ మంచమే మంచం కాలుబెట్టి లాగడమే ఒక్క లక్షణం కనుక వచ్చిందంటే అన్ని వస్తాయి ఎట్లా తెలుసా ఒక్క దుర్గుణం వస్తే అన్ని వచ్చినట్టుగా ఆ అది కూడా అంతే దుర్గుణాలు కూడా అంతే ఒక్కటి కనుక పట్టుకుంటది ఆ తర్వాత అన్ని వస్తాయి దాని అంతటా అన్ని వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది సత్యవచ సత్యవచ సత్యవచాచార్యుడు అనేటువంటి ఆయన ఈయన అధీతరస గోత్రుడు అందువల్ల రాధీతరహ రాధీతరహ అంటే అధీతరస గోత్ర గోత్రానికి సంబంధించినటువంటి వాడు అధీసరద గోత్రస్య సత్యవచ నామ అది ఆయన పేరు సత్యవచుడు ఆయన చెప్తున్నది ఏంటంటే సత్యం ఏవ అనుష్ఠేయం ఫినిష్ కాబట్టి సత్యం ఒక్కటి చక్కగా మనం అనుష్ఠానంలో పెట్టుకుని ఆచరిస్తూ స్వాధ్యాయ ప్రవచనం చేస్తే సరిపోతుందని సత్యవచాచార్యుల యొక్క అభిప్రాయం నెక్స్ట్ తప ఇతి తపో నిత్య పౌరు సృష్టి తప ఇతి అంటే తప ఏవ కర్తవ్యం ఇది అది తప ఇతి తప ఏవ కర్తవ్యం ఇది తపో నిత్య పౌరు సృష్టి పురుసిష్టస్య అపత్యం పౌరు సృష్టి అపత్యం అంటే ఏంటి అపత్యం అపత్యం అదే అపత్యం అంటే పుత్ర పత్యం అది వేరు అది థ ఇది తా మామూలు తా అపత్యం అంటే ఊరికే మీకు ఆ పదం తెలుసుదని అన్న ఇంకేం లేదు పుత్ర కుమార అపత్యం అపత్యం పౌరుసిష్టి పురుశిష్టస్య అపథ్యం అంటే పురుశిష్టాచార్యస్య పుత్ర ఇత్యర్థ అంతే ఇంకేం లేదు ఇంతకుముందు చూసి మనం సత్యవచాచార్య ఆయన రాధీతర గోత్రశ ఓకే రధీతర గోత్రశ రాధీతర ఓకే ఈయన తప్ప ఇది తప్ప ఏవ కర్తవ్యం ఇది ఆయన చెప్పిందేమో సత్యమేవ భాషణం ఇది అయ్యా ఒక్క సత్యాన్ని కనుకుంటే సరిపోతుంది సత్యమేవ అనుష్ఠేయం అని ఆయన చెప్పాడు ఈయన ఏం చెప్తున్నాడంటే ఒక్క తపస్సు చాలు తమచదండి ఒక్క తపస్సు చాలు అదేంటి అది ఇప్పుడు అంటే అసత్యమా ఈ తపస్స ఇదిగో నీకు సత్యవచాచార్యులు చెప్పింది బాగుంటే అటు లేదు ఈయన చెప్పింది బాగుందనుకోండి పౌరుశిష్టి పురుశిష్టాచార్య పుత్ర అపత్యం ఏం చెప్పింది బాగుంది అనుకోండి పోనీ ఇది చేయండి ఏదైనా పర్లేదు ఎందుకని సత్యం గనక వచ్చిందా తపస్సు వస్తుంది తపస్సు గనక వచ్చిందే సత్యం వస్తుంది తపస్సు చేసేవాడు అబద్ధాలు చెప్తా తిరుగుతాడా అదొక తపస్స అబద్ధాలు చెప్పే తపస్సు అర్థమవుతుంది ఇప్పుడు ఒకదానికి ఒకదాని కనెక్షన్ కనుక సత్యం ఇది సత్యవచ రాధి తరహ తప ఇది తపో నిత్య సృష్టి స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకో మౌద్గల్య స్వాధ్యాయ ప్రవచనే ఏవా ఇది నాకో మౌద్గల్య అది ఈయన చెప్పేది ఏంటంటే ఆ సత్యము దమము శమము తపస్సు అవన్నీ ఎలా పెట్టి స్వాధ్యాయ ప్రవచనమే ఉండాలంట ఇది ఉంటే అవన్నీ వస్తాయి అంటాడు అర్థమవుతుంది ఎందుకని స్వాధ్యాయం జ్ఞానం నువ్వు ఏం చేయాలనో నువ్వు తపస్సు చేయాలా ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము సత్యము అన్ని దాంట్లో వస్తానే ఉంటాయి స్వాధ్యాయంలో అధ్యయనం ఎప్పుడైతే ఉందో అవి వచ్చేస్తాయి అంతే కనుక స్వాధ్యాయ ప్రవచనే ఏవా ఇతి చూడండి స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకో మౌద్గల్య మౌద్గల్య ఇప్పుడు చెప్పండి పౌరసిష్టి పురుషిష్టస్య అపథ్యం మౌద్గల్య ముద్గలస్య అపథ్యం మౌద్గల్య ముద్గలస్య పుత్ర అంతే ముద్గలాచార్యుని యొక్క కుమారుడు మౌద్గల్య ముద్గలస్య అపత్యం ముద్గలాచార్య అపత్యం ముద్గలాచార్య పుత్ర మౌద్గల్య కానీ పేరు కదా అయింది అది అర్థమవుతుంది ఇప్పుడు దశరథుని యొక్క దశరథుని యొక్క కుమారుడు గనక దశరథి ముద్గలాచార్య యొక్క కుమారుడు గనక మౌద్గల్య కానీ ఆయన పేరు దాశరథి కాదు రామ ఈయన పేరేంటో తెలుసా నాక అదిగో చూడండి స్వాధ్యాయ ప్రవచన ఏవేతి నాకో మౌద్గల్య ముద్గలాచార్య పుత్ర మౌద్గల్య సరేనా నామం నాకహ ఎంత అందమైన నామం నాకహ పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే యద్యథయో విశంతి తద్యసయో విశంతి యద్యసయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే విభ్రాజతే విశిష్టేణ భ్రాజతే ప్రకర్షేణ భ్రాజతే నిహితం గుహాయాం తత్పుండరీకం కైవల్యం అద్భుతమైన ఉపనిషత్ ఒకసారి చెప్పడం మీకు మళ్ళీ చెప్తాను కైవల్యం ఎప్పుడో ఒకసారి ఒక వారం రోజులు పెట్టుకొని చెప్తాను వినాలి పదే పదే వినాలి ఎందుకు మళ్ళీ చెప్తున్నాను తెలుసా మీరంతా జ్ఞాపకం పెట్టుకుంటారని తప్పించండి కాదు అంటే నాకు కూడా ఉత్సాహం అది కైవల్యం చెప్పాలంటే అసలు కొందరు రాశారు దాని మీద ఏంటో తెలుసా ఒక కైవల్యోపనిషత్తు చాలండి రాసిన వాళ్ళు కూడా ఉన్నారు దశోపనిషత్తులు అది కాకపోయినా ఒక కైవల్యోపనిషత్తు ఉంటే సరిపోతుంది పరమేష్ఠినం భగవంతం పరమి పరమేష్ఠినం పరిసమేత్యోవాచ అశ్వరాయన మహర్షి బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు గురువు అశ్వరాయన మహర్షి శిష్యుడు దాంట్లో వచ్చింది కదా నాకం చూచారా అందువల్ల ఆయన పేరు నాకం అంటే నాకమా పరేణ నాకం ఎందుకంటే అందమైన పేరు అద్భుతమైన పేరు నాకాచార్య నాకాచార్య అంతకన్నా మించిన పేరు లేదు ఏంటి తెలుసు దాని అర్థం నాకం పరేణ నాకం కం కమ్మంటే సుఖం కమ్ అంటే సుఖం కమ్ అంటే సుఖం కదా దానికి నెగిటివ్ చెప్తాం అనుకోండి అకం అంటే ఏంటి కమ్ అంటే సుఖం అకం అంటే దుఃఖమా నా అకం అంటే అది తమాష కమ్ అంటే సుఖం అకం అంటే దుఃఖం నా అకం నాకం అంటే ఎప్పుడు దుఃఖమే లేకుండా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి స్వామిజీ అది మళ్ళీ సుఖమే కదా సుఖమే మరి కమ్ అంటే పోలా కమ్ కమ్ కమ్ అని పిలవచ్చు కదా అతన్ని hello come come come come come ఇది రెండు కమ్ కమ్ ఓ కమ్ కమ్ బాగుంది నేను మనకు సుఖాలు వస్తాయి తమాషా చూసారా మళ్ళీ పోతా ఉంటాయి సుఖాలు వస్తాయి మళ్ళీ దుఃఖాలు వస్తాయి లేదా నాకం అంటే ఏంటో తెలుసా కమ్మంటే సుఖం అకం అంటే దుఃఖం నా అకం అని ఎప్పుడైతే అన్నాడో దుఃఖం లేదు దుఃఖం లేదు సుఖం ఇప్పుడు మన సుఖాలు ఉన్నాయి మధ్య మధ్యలో దుఃఖాలు కూడా వస్తూ ఉంటాయి అట్లా కాకుండా దుఃఖం లేనటువంటి సుఖం ఏదైతే ఉందో అది అది నాకం నాకాచార్య ఆయన చెప్తున్నది ఏంటి స్వాధ్యాయ ప్రవచనే ఏవా ఇది నాకో మౌద్గల్య తప తద్ది తపహ తద్ది తపహ అది తద్ది తపస్ తద్ది తపహ తద్ది తపహ అంటే తత్ హి తపహ తద్ది తపహ అదే తపస్సు తత్ హి తత్ అది హి తపహ అదే కదా తపస్సు ఇంకేముంది స్వాధ్యాయ ప్రవచనాభ్యాం అయిపోయింది అక్కడికి ఆ రెండు వస్తాయి కాబట్టి స్వాధ్యాయము ప్రవచనము ఎప్పుడైతే ఉందో అంతకు మించినటువంటి తపస్సు ఇంకో లేదు అందుకని పునర్వచనం ఆదరార్థం పునర్వచనం ఆదరార్థం తద్ది తపహ తద్ది కాబట్టి తత్ హి తప తద్ది తద్దిత్తప తత్ హి తప తత్ హి తప అదే తపస్సు అదే తపస్సు ఇది పునర్వచనం రెండుసార్లు చెప్పడం ఆదరార్థం ఆదరార్థం పునర్వచనం ఇది नवमोऽनुवकः इति स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण मही महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्ततु पर्जन्यः पृथिवी तस्य शालिनी देशोऽयम् क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णा पूर्णमुदक्ष्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओ शान्ति शान्ति शान्तिः